సంకీర్తన సంఖ్య రెండు వందల అరవై తొమ్మిది ఈ అపరాధములు సహించవయ్యా పాయక మమ్ము రక్షించే పని నీదే కాదా ఆకడ నీకడ మాలో అంతర్యామి నీవు నీకు చేసే విన్నపాలు నీవెరగవా పైకొని ఓరువలేక పదిరితిమింతే కాక రాకపోక నీవు మమ్ము రక్షించకుండేవా రట్టుకెక్కి దాసుల మరవక రక్షించే నీవు గుట్టుతో మమ్ము వహించకొనకుండేవా రట్టుకెక్కి దాసుల మరవక రక్షించే నీవు గుట్టుతో మమ్ము వహించుకొనకుండేవా పట్టలేక వేగిరించి పై పై దూరి తిమిగాక ఇట్టె మాకీ సిరులు నీవిచ్చినవే ఎప్పుడు ఇదే శ్రీ వెంకటేశ మమ్మేలినవా నీవు వదలకుండ నీవు నా వాడవే కావా అదనమనించగానే ఆశ చేదచితిగాక చెదరక నాడే నాకు చేతిలోని వాడవు